بسم الله الرحمن الرحيم ويل لكل همزة لمزة الذي جمع مالا وعدده يحسب أن ماله أخلده كلا لينبذن في الحطمة وما أدراك ما الحطمة نار الله الموقده التي تطلع على الأفئدة إنها عليهم مؤصدة في عمد ممدده అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ప్రజలను దెప్పిపడవటంలో పరోక్షంగా వారి లోపాలను ఎంచటంలో ఆసక్తి కనబరచేవాడు ధనాన్ని కూడబెట్టి దానిని మాటిమాటికి లెక్కబెట్టి ఉంచేవాడు అయిన ప్రతి వ్యక్తి సర్వనాశనమవుతాడు అతడు తన ధనం తన వద్ద కలకాలం ఉంటుందని అనుకుంటున్నాడు అలా ఎన్నటికీ జరగదు అతడు నుజ్జు నుజ్జు చేసే స్థలములో విసరివేయబడతాడు అలా నుజ్జు నుజ్జుగా చేసే స్థలం ఏమిటో నీకు తెలుసా అది తీవ్రంగా ప్రజ్వరిల్లజేయబడిన దైవాగ్ని అది గుండెల దాకా చొచ్చుకుపోతుంది అందులో వారు పడిన తరువాత అది మూసివేయబడుతుంది ఆ విధంగా వారు పొడుగాటి అగ్నికీలల మధ్య చిక్కుకుని ఉంటారు